किम् पुनः तत्प्रयोजनम् यत् सर्वकर्मपरित्यागात् स्यात् इति उच्यते अनिष्टमिष्टम् मिश्रम् च त्रिविधम् कर्मणः फलम् भवत्यत्यागिनाम् प्रेत्य न तु सन्न्यासिनाम् क्वचित् अनिष्टम् नरकतिर्यगादिलक्षणम् इष्टम् देवादिलक्षणम् मिश्रम् ఇష్టానిష్టసంయుక్తం మనుష్యలక్షణం ఏం త్రివిధం త్రిప్రకారం కర్మణో ధర్మాధర్మలక్షణ ఫలం నిష్పన్నం సత్ అవిద్యాకృతం ఇంద్రజాలమాయోపమం మహామోహకరం ప్రత్యగాత్మోపసర్పి ఇవ ఫల్గుతయా అదర్శనం గచ్చతీతి ఫలం ఇది ఫలనిర్వచనం తదేతదేవం లక్షణం ఫలం భవతి అత్యాగినా అజ్ఞానాకర్మిణ కర్మిణాం అపరమార్థసన్యాసినాం ప్రేత్య శరీరపాతాదూర్ధ్వం నతు పరమార్థసన్యాసినాం పరమహంసపరివ్రాజకానాం కేవలజ్ఞాననిష్టానా క్వచి నీ केवलसम्यग्दर्शननिष्ठा अविद्यादिसंसारबीजम् न उन्मूलयन्ति कदाचित् इत्यर्थः